بسم الله الرحمن الرحيم يا أيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم لا تخرجوهن من بيوتهن ولا يخرجوهن يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله ومن يتعد حدود الله فقد ظلم نفسه لا تدري لعل الله يحدث بعد ذلك أمرا فإذا بلغن أجلهن فأمسكوهن بمعروف أو فارقوهن بمعروف وأشهدوا ذوي عدل منكم وأقيموا الشهادة لله అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త మీరు గనక స్త్రీలకు విడాకులివ్వవలసి వస్తే వారి నిర్ణీత గడువు ఇద్దత్ కొరకు విడాకులివ్వండి మరియు నిర్ణీత గడువు కాలాన్ని ఖచ్చితంగా లెక్కపెట్టండి మీ ప్రభువైన అల్లాకు భయపడండి ఆ గడువు కాలంలో వారేదైనా స్పష్టమైన చెడుకు పాల్పడితే తప్ప మీరు వారిని వారి ఇళ్ల నుండి వెళ్లగొట్టకూడదు స్వయంగా వారు కూడా పోకూడదు ఇవి అల్లా నిర్ణయించిన హద్దులు ఎవడు అల్లా నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు స్వయంగా తనకు తానే అన్యాయం చేసుకుంటాడు మీకు తెలియదు బహుశా దీని తరువాత అల్లాహ్ ఏదైనా అనుకూల మార్గాన్ని చూపించవచ్చు తరువాత వారి నిర్ణీత గడువు కాలం ముగిసినప్పుడు వారిని ఉత్తమమైన రీతిలో మీ వివాహ బంధములో ఆపి ఉంచండి లేదా ఉత్తమమైన రీతిలో వారి నుంచి విడిపొండి మీలో న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి ఓ సాక్షులారా అల్లా కొరకు ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పండి ذلكم يوعظ به من كان يؤمن بالله واليوم الآخر ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن الله بالغ أمره قد جعل الله لكل شيء قدرا అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్న ప్రతి వానికి ఈ విషయాలు బోధించబడుతున్నాయి ఎవడు అల్లాకు భయపడుతూ పనిచేస్తాడో అతనికి అల్లాహ్ కష్టాల నుండి గట్టెక్కే మార్గాన్ని చూపుతాడు ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు అల్లాను నమ్ముకున్న వానికి అల్లాయే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 ఇబ్బందుల పాలు చేసుకుంటే బిడ్డకు మరొక స్త్రీ ఎవరైనా పాలు పట్టాలి సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చు పెట్టాలి తక్కువ ఉపాధి ఇవ్వబడిన వ్యక్తి అల్లాహ్ తనకు ఇచ్చిన ధనము నుండే ఖర్చు పెట్టాలి అల్లాహ్ ఎవరికి ఎంత ఇచ్చాడో దానికి మించి ఆయన అతనిపై భారం వేయడు అల్లాహ్ పేదరికం తరువాత సంపన్న స్థితిని ప్రసాదించకపోడు وكأين من قرية عتت عن أمر ربها ورسله فحاسبناها حسابا شديدا فحاسبناها حسابا شديدا وعذبناها عذابا نكرا فذاقت وبال أمرها وكان عاقبة أمرها خسرا أعد الله لهم عذابا شديدا فاتقوا الله يا أولي الألباب الذين آمنوا قد أنزل الله إليكم ذكرا فاتقوا الله يا أولي الألباب الذين آمنوا قد أنزل الله إليكم ذكرا رسولا يتلو عليكم آيات الله مبينات ليخرج الذين آمنوا وعملوا الصالحات ليخرج الذين آمنوا وعملوا الصالحات من الظلمات إلى النور ومن يؤمن بالله